ॐ तृतीयोऽध्यायः शास्त्रस्य प्रवृत्तिनिवृत्तिविषयभूते द्वे बुद्धि भगवता निर्दिष्टे साङ्ख्ये बुद्धिः योगे बुद्धिः इति च तत्र प्रजहाति यदा कामान् इति आरभ्य आ अध्यायपरिसमाप्तेः साङ्ख्यबुद्ध्याश्रितानाम् सन्न्यासम् कर्तव्यम् उक्त्वा तेषाम् तन्निष्ठतया एव च कृतार्थता उक्ता एषा ब्राह्मी स्थितिः इति अर्जुनाय च कर्मण्येवाधिकारस्ते माते सङ्गोऽस्त्वकर्मणि इति कर्म एव कर्तव्यम् उक्तवान् योगबुद्धिम् आश्रित्य न तत एव श्रेयःप्राप्तिम् उक्तवान् तदेतदालक्ष्य पर्याकुलीभूतबुद्धिः अर्जुन उवाच कथम् भक्ताय श्रेयोऽर्थिने यत् साक्षात् श्रेयःसाधनम् साङ्ख्यबुद्धिनिष्ठाम् श्रावयित्वा माम् कर्मणि दृष्टानेकानर्थयुक्ते पारम्पर्येण अपि अनैकान्तिकश्रेयःप्राप्तिफले नियुञ्जादिति युक्तः पर्याकुलीभावः अर्जुनस्य तदनुरूपश्च प्रश्नः ज्यायसी चेत् इत्यादि प्रश्नापाकरणवाक्यम् च भगवता उक्तम् यथोक्तविभागविषये शास्त्रे केचित्तु अर्जुनस्य प्रश्नार्थम् अन्यथा कल्पयित्वा तत्प्रतिकूलम् भगवतः प्रतिवचनम् वर्णयन्ति यथा च आत्मना सम्बन्धग्रन्थे गीतार्थो निरूपितः तत्प्रतिकूलम् च इह पुनः प्रश्नप्रतिवचनयोः अर्थम् निरूपयन्ति कथम् तत्र सम्बन्धग्रन्थे तावत् सर्वेषाम् आश्रमिणाम् ज्ञानकर्मणोः समुच्चयो गीताशास्त्रे निरूपितः अर्थ इति उक्तम् पुनः विशेषितम् च యావజ్జీవశ్రుతిచోదితాని కర్మాణి పరిత్యజ్య కేవలాదేవ జ్ఞానాద్ మోక్ష ప్రాప్యతే ఇది ఏతద్ ఏకాంతేన ఏవ ప్రతిషిద్ధం ఇది ఇహ తు ఆశ్రమ వికల్పం దర్శయత యావజ్జీవశ్రుతిచోదితానామేవ కర్మణాం పరిత్యాగ ఉక్త తత్కథం ఈదృశం విరుద్ధం అర్థం అర్జునాయ బ్రూయాద్భగవాన్ श्रोता वा कथम् विरुद्धम् अर्थम् अवधारयेत् तत्र एतत् स्यात् गृहस्थानामेव श्रौतकर्मपरित्यागेन केवलादेव ज्ञानात् मोक्षः प्रतिषिध्यते न तु आश्रमान्तराणाम् इति एतदपि पूर्वोत्तरविरुद्धम् एव कथम् सर्वाश्रमिणाम् ज्ञानकर्मणोः समुच्चयो गीताशास्त्रे निश्चितः अर्थ इति प्रतिज्ञाय इह कथम् तद्विरुद्धम् केवलादेव ज्ञानात् मोक्षम् ब्रूयादाश्रमान्तराणाम् अथ मतम् श्रौतकर्मापेक्षया एतद्वचनम् केवलादेव ज्ञानात् श्रौतकर्मरहितात् गृहस्थानाम् मोक्षः प्रतिषिध्यते इति तत्र गृहस्थानाम् विद्यमानम् अपि स्मार्तम् कर्म అవిద్యమానవద్ అపేక్ష్య జ్ఞానాదేవ కేవలాద్ న మోక్ష ఇది ఉచ్యతే ఇది ఏతదపి విరుద్ధం కథం గృహస్థస్య ఏవ స్మార్తకర్మణా సముచిత జ్ఞానాద్ మోక్ష ప్రతిషిధ్యతే నతు ఆశ్రమాంతరాణాం ఇది కథం వివేకిభిః శక్యం అవధారయితుం కించ యది మోక్షసాధనత్వేన స్మార్తాని కర్మాణి ఊర్ధ్వరేతసాం సముచ్చీయంతే తథా గృహస్థస్యాపి ఇష్యతాం స్మార్తైః ఏవ సముచ్చయో న శ్రౌతైః అథ శ్రౌతైః స్మార్తైశ్చ గృహస్థస్య ఏవ సముచ్చయో మోక్షాయ ఊర్ధ్వరేతసాం తు స్మార్తకర్మమాత్రసముచ్చితాజ్ఞానాద్మోక్ష ఇతి తత్ర ఏవం సతి గృహస్థస్య ఆయాసబాహుల్యం శ్రౌతం స్మార్తం చ బహుదుఃఖరూపం కర్మ శిరసి ఆరోపితం స్యాత్ అథ గృహస్థస్య ఏవ ఆయాసబాహుల్యకారణాత్ మోక్ష సద్ న ఆశ్రమాంతరాణం శ్రౌతనిత్యకర్మరహితత్వాద్ ఇది తదపి అసత్ సర్వోపనిషత్సు सर्वोपनिषत्सु इतिहासपुराणयोगशास्त्रे च ज्ञानाङ्गत्वेन मुमुक्षोः सर्वकर्मसन्न्यासविधानात् आश्रमविकल्पसमुच्चयविधानाच्च श्रुतिस्मृत्योः सिद्धः तर्हि सर्वाश्रमिणाम् ज्ञानकर्मणोः समुच्चयः न मुमुक्षोः వ్యుత్యాథ భిక్షాచర్యం చరంతి బృహదారణ్యక ఉపనిషత్ త్రి పంచ ఏక తస్మాత్ సన్యాసమేషాం తపసామతిరిక్తమాహు నాచికేత ఉపనిషత్ ద్వి ఏకోనాశీతి న్యాస ఏవాత్యరేచయత్ నాచికేత ఉపనిషత్ ద్వి అష్టసప్తతి इति न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः नाचिकेत उपनिषत् द्वि द्वादश इति च ब्रह्मचर्यादेव प्रव्रजेत् जाबाल उपनिषत् चतुर्थ इत्याद्याः श्रुतयः त्यज धर्ममधर्मम् च उभे सत्यानृते त्यज ఉభే సత్యానృతే త్యక్వా ఏన త్యజసి తత్యజ సంసారమేవ నిస్సారః దృష్ట్వా సారదిదృక్షయా ప్రవ్రజంత్యకృతోద్వాహాः పరం వైరాగ్యమాశ్రితాः ఇది బృహస్పతిः అపి కచం ప్రతి కర్మణా బధ్యతే జంతుర్విద్యయా చ విముచ్యతే तस्मात् कर्म न कुर्वन्ति यतयः पारदर्शिनः महाभारते शान्तिपर्वे एकचत्वारिंशदधिकद्विशततमोऽध्यायः सप्तमः श्लोकः इति शुकानुशासनम् इह अपि सर्वकर्माणि मनसा सन्न्यस्य इत्यादि मोक्षस्य च అకార్యత్వాద్ ముముక్షోః కర్మానర్థక్యम् నిత్యాని ప్రత్యవాయపరిహారాథం అనుష్ఠేయాని ఇది చేత్ న అసన్యాసివిషయత్వాత్ ప్రత్యవాయప్రాప్తేః నహి అగ్నికార్యాద్యకరణాత్ సన్యాసిన ప్రత్యవాయ కల్పయితు శక్యో యథా బ్రహ్మచారిణాం అసన్యాసినాం అపి కర్మిణాం न तावत् नित्यानाम् कर्मणाम् अभावादेव भावरूपस्य प्रत्यवायस्य उत्पत्तिः कल्पयितुम् शक्या कथमसतः सज्जायेत छान्दोग्य उपनिषत् षट् द्वि द्वि इति असतः सज्जन्मासम्भवश्रुतेः यदि యది విహితాకరణాదసంభావ్యం అపి ప్రత్యవాయం బ్రూయాద్వేద తదా అనర్థకరో వేద అప్రమాణం ఇది ఉక్తం సత్ విహితస్య కరణాకరణయో దుఃఖమాత్రఫలత్వాత్ తథా చ కారకం శాస్త్రం న జ్ఞాపకం ఇది అనుపపన్నార్థం కల్పితం స్యాత్ నచ ఏతద్ ఇష్టం తస్మాత్ न సన్యాసినాం కర్మణి అతో జ్ఞానకర్మణో సముచ్చయానుపపత్తిః జ్యాయసి చేత్కర్మణస్తే కర్మణస్తే మతా ఇది అర్జునస్య ప్రశ్నానుపపత్తేః చ యది హి భగవతా ద్వితీయే అధ్యాయే జ్ఞానం కర్మ చ సముచ్చయేన అనుష్ఠేయం ఇది ఉత్తం సత్ తత ప్రశ్న అనుపపన్నో జాయసీ చేత్కర్మణస్తే మత బుద్ధి జనార్దన ఇది అర్జునాయ చేద్బుద్ధికర్మణీ త్వయా అనుష్ఠేయే ఇది ఉక్తే యా కర్మణో జాయసీ బుద్ధి సా అపి ఉక్తా ఇది తత్కిం కర్మణి ఘోరే మాన్ నియోజయసి కేశవ ఇది ప్రశ్నో न कथञ्चन उपपद्यते न च अर्जुनस्य एव ज्यायसी बुद्धिः न अनुष्ठेया इति भगवता उक्तम् पूर्वम् इति कल्पयितुम् युक्तम् येन ज्यायसी चेत् इति प्रश्नः स्यात् यदि पुनः एकस्य पुरुषस्य ज्ञानकर्मणोः विरोधात् युगपत् अनुष्ठानम् न सम्भवति इति భిన్నపురుషానుష్ఠేయత్వం భగవత పూర్వం ఉక్తం సత్ తత అయం ప్రశ్న ఉపపన్న జ్యాయసీ చేత్ ఇది అవివేకత ప్రశ్నకల్పనా అపి భిన్నపురుషానుష్ఠేయత్వేన భగవత ప్రతివచనం న ఉపపద్యతే నచ అజ్ఞాననిమిత్తం భగవత్ ప్రతివచనం కల్ప్యం అస్మాచ్చ భిన్నపురుషానుష్ఠేయత్వేన జ్ఞానకర్మనిష్టయో భగవత ప్రతివచనదర్శనాత్ జ్ఞానకర్మణో సముచ్చయానుపపత్తిः తస్మాత్ కేవలాదేవ జ్ఞానాద్ మోక్ష ఇది ఏషః అర్థో నిశ్చితో గీతాసు సర్వోపనిషత్సు జ్ఞానకర్మణో ఏకం వద నిశ్చిత్య ఇది చ ఏకవిషయా ఏవ ప్రార్థనా అనుపపన్నా ఉభయోః సముచ్చయ సంభవే కురు కర్మైవ తస్మాత్వం ఇతి చ జ్ఞాననిష్ఠా సంభవం అర్జునస్య అవధారణేన దర్శయిష్యతి